చేయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి కొల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి వెన్న వెన్నపూత మనసు కన్న తల్లి ప్రేమ వెన్న వెన్నపూత మనసు కన్న తల్లి ప్రేమ పంటడికి మోముపై బ్రహ్మ తేజస్సు పల్లాయి కట్టితే ఏమి మా గాంధీ మాలడై తిరిగితే ఏమి నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక నాలుగు పరకల తిలక నాట్యమాడే తిలక నాలుగు వేదాల నాణ్యమే వెరిగిన తిలక నాలుగు వేదాల నాయ వెరిగిన తిలక పొలాయి కట్టి చేయేవి మా గాంధీ మాలడై తిరిగి కోదిలోర్ విప్పితే ముత్యాల తొలకరే కోదిలోర్ విప్పితే ముత్యాల తొలకరే చిరునవ్వు నవ్వితే వరహాల వరసనే పొల్లాయి కట్టితే చెరీ గాంధీ మాలడై తిరిగితే జగ జగ నడిస్తేను జగతి కంపించేను జగ జగ నడిస్తేను జగతి కంపించేను పలుకు పలికితేను బ్రహ్మవాక్యేను పల్లాయి గట్టితే ఏమి మన గాంధి మాలడై తిరిగితే ఏమి కొల్లాయి గట్టితే ఏమి మాలడై తిరిగితే ఏమి